శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థదరువులు జనులారా జనన మరణములను తొలగంద్రోయజా లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా విరిగించు నీని తపక వింటే అప్పుడేవారాలు ఎప్పుడు కంటే కనుక వినబుద్ధైతే నుడి చదివేదామిక కనుగోన మనసైతే కనుడి పుస్తకమంత తపకే అప్పుడే వారాలు ఇప్పుడు కంటే